తేనెటీగ తేనెటీగ తేనె ఇస్తావా పువ్వు నడుగు పువ్వు నడుగు పుడిసెడిస్తుంది పువ్వు పువ్వు తేనె ఒక్క పుడిసెడిస్తావా తీగ నడుగు తీగ నడుగు దోసెడిస్తుంది తీగ తీగ తేనె ఒక్క దోసెడిస్తావా మంచి నడుగు మంచి నడుగు మానెడిస్తుంది మంచి మంచి తేనె ఒక్క మానెడిస్తావా కంచె నడుగు కంచె నడుగు కడివెడిస్తుంది కంచే కంచే తేనె ఒక్క కడివెడిస్తావా కాపునడుగు కాపునడుగు పీపాడిస్తాడు కాపు కాపు తేనె ఒక్క పీపాడిస్తావా పీపా లేదు పాప లేదు పో పో పో పో పో